यस्मात् कर्मजम् बुद्धियुक्ता हि फलम् त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदम् गच्छन्त्यनामयम् कर्मजम् फलम् त्यक्त्वा इति व्यवहितेन सम्बन्धः इष्टानिष्टदेहप्राप्तिः कर्मजम् फलम् कर्मभ्यो जातम् बुद्धियुक्ताः సమత్వబుద్ధియుక్తా హి యస్మాత్ ఫలం త్యక్వా పరిత్య మనీషిణో జ్ఞానినో భూత్ జన్మబంధ వినిర్ముక్త జన్మ ఏవ బంధో జన్మబంధ తేన వినిర్ముక్త జీవంత జన్మబంధ వినిర్ముక్త సంత పదం పరమం विष्णोः मोक्षाख्यम् गच्छन्ति अनामयम् सर्वोपद्रवरहितमित्यर्थः अथवा बुद्धियोगाद्धनञ्जय इति आरभ्य परमार्थदर्शनलक्षणा एव सर्वतः सम्प्लुतोदकस्थानीया कर्मयोगज सत्त्वशुद्धिजनिता बुद्धिः दर्शिता సాక్షాత్ సుకృతదుష్కృతప్రహాణాదిహేతుత్వశ్రవణాత్